طوعا أو كرها قالتا أتينا طائعين فقضاهن سبع سماوات في يومين وأوحى في كل سماء أمرها وزينا السماء الدنيا بمصابيح وحفظا ذلك تقدير العزيز العليم ప్రవక్త వారితో ఇలా అను భూమిని రెండు రోజులలో సృష్టించిన దేవుణ్ణి మీరు తిరస్కరిస్తారా ఇతరులను ఆయనకు సమానులుగా నిలబడతారా సకల లోకాల వారికి ప్రభు ఆయనే కదా ఆయన భూమిని ఉనికిలోనికి తీసుకువచ్చిన తరువాత దాని మీద పర్వతాలను నెలకొలిపాడు అందులో శుభాలను పెట్టాడు అర్థించేవారందరి కోసం దాని లోపల వారి కోరికలకు అవసరాలకు అనుగుణంగా ఖచ్చితంగా అంచనా వేసి ఆహార వస్తువులను సమకూర్చాడు ఈ పనులన్నీ నాలుగు రోజులలో పూర్తి అయ్యాయి తరువాత కేవలం పొగగా ఉన్న ఆకాశం వైపునకు ఆయన తన ధ్యానాన్ని మరల్చాడు ఆయన ఆకాశాన్ని భూమిని ఉద్దేశించి ఇలా అన్నాడు ఉనికిలోకి రండి మీకు ఇష్టమైనా ఇష్టం కాకపోయినా అవి రెండూ మేము వచ్చేశాము విధేయులు మాదిరిగా అని అన్నాయి అప్పుడు ఆయన రెండు రోజులలో ఏడు ఆకాశాలను నిర్మించాడు ప్రతి ఆకాశంలోనూ దాని చట్టాన్ని వహీ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 మార్గాన్ని చూడటానికి బదులుగా అంధులుగా ఉండిపోవటానికే ఇష్టపడ్డారు చివరకు వారి అకృత్యాలకు ఫలితంగా అవమానకరమైన శిక్ష వారిపై విరుచుకుపడింది విశ్వసించి మార్గభ్రష్టత్వానికి దుష్కర్మలకు దూరంగా ఉండేవారిని మేము రక్షించాము ويوم يحشر أعداء الله إلى النار فهم يوزعون حتى حتى إذا ما جاءوها شهد عليهم سمعهم وأبصارهم وجلودهم بما كانوا يعملون وقالوا لجلودهم لم شهدتم علينا قالوا أنطقنا الله الذي أنطق كل شيء وهو خلقكم أول مرة وإليه ترجعون وما كنتم تستثرون أن يشهد عليكم سمعكم ولا أبصاركم ولا جلودكم ولكن ولكن ظننتم أن الله لا يعلم يعلم كثيرا مما تعملون وذلكم ظنكم الذي ظننتم بربكم أرداكم فأصبحتم من الخاسرين فإن يصبروا فالنار مثوى لهم وإن يستعتبوا فما هم من المعتبين وقيضنا لهم قرناء فزينوا لهم ما بين أيديهم وما خلفهم وحق عليهم القول في أمم قد خلت من قبلهم من الجن والإنس إنهم كانوا خاسرين అల్లా యొక్క ఈ శత్రువులు నరకం వైపునకు పంపబడటానికి సమీకరింపబడే సమయాన్ని గురించి కొంచెం ఆలోచించు వారి పూర్వీకులను వారి వెనుక వారు వచ్చే వరకు ఆపటం జరుగుతుంది తరువాత అందరూ అక్కడకు చేరినప్పుడు వారి చెవులు వారి కళ్ళు వారి శరీర చర్మాలు వారు ప్రపంచంలో చేస్తూ ఉన్న దానిని గురించి సాక్ష్యమిస్తాయి అప్పుడు వారు తమ శరీర చర్మాలను మీరు మాకు వ్యతిరేకంగా ఎందుకు సాక్ష్యం చెప్పారు అని అడుగుతారు అవి ఇలా సమాధానం చెబుతాయి ప్రతి వస్తువుకు మాట్లాడే శక్తిని ఇచ్చిన దేవుడే మాకు మాట్లాడే శక్తిని ఇచ్చాడు ఆయనే మిమ్మల్ని మొదట సృజించాడు ఇప్పుడు ఆయన వైపునకే మీరు మరల్చబడుతున్నారు ప్రపంచంలో మీరు రహస్యంగా నేరాలు చేస్తూ ఉన్నప్పుడు స్వయంగా మీ చెవులే మీ కళ్ళే మీ శరీర చర్మాలే మీకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయనే ఆలోచన మీకు ఉండేదే కాదు అంతేకాదు మీరు చేసే చాలా పనులను గురించి అల్లాకు కూడా తెలియదని మీరు అనుకునేవారు మీరు మీ ప్రభువు పట్ల కలిగి ఉన్న ఈ ఆలోచనే మిమ్మల్ని నట్టేట ముంచింది ఈ కారణం వల్లనే మీరు నష్టానికి గురి అయ్యారు ఈ స్థితిలో వారు సహనం చూపినా చూపకపోయినా అగ్నియే వారి నివాస స్థానం అవుతుంది ఒకవేళ వారు క్షమాభిక్ష కోరినా అటువంటి అవకాశమేదీ వారికి ఇవ్వబడదు మేము వారికి సహచరుడుగా ఎటువంటి వారిని తగిలించామంటే వారు వారికి ముందు వెనుక ఉన్న ప్రతి వస్తువును ఆకర్షకంగా మలచి చూపించేవారు చివరకు వారికి పూర్వం గతించిన జిన్నాతులు మానవుల వర్గాల విషయంలో జరిగిన శిక్షా నిర్ణయమే వారి విషయంలో కూడా జరిగింది నిస్సందేహంగా వారే నష్టానికి గురి అయినవారు وقال الذين كفروا لا تسمعوا لهذا القرآن والغوا فيه لعلكم تغلبون فلنذيقن الذين كفروا عذابا شديدا ولنجزينهم أسوأ الذي كانوا يعملون ذلك جزاء أعداء الله النار لهم فيها دار الخلد جزاء بما كانوا بآياتنا يجحدون وقال الذين كفروا ربنا أرنا الذين أضلانا من الجن والإنس نجعلهما تحت أقدامنا ليكونا من الأسفلين ఈ సత్య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 وإما ينزغنك من الشيطان نزغ فاستعذ بالله إنه هو السميع العليم ప్రవక్త మంచి చెడు ఒకటి కావు నీవు చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించు అప్పుడు నీ పట్ల శత్రుభావం కలవాడు నీకు ప్రాణస్నేహితుడైపోవడాన్ని నీవు గమనిస్తావు ఈ సుగుణ యోగం సహనశీలులకు తప్ప మరెవరికీ లభ్యం కాదు ఈ స్థానం మహా అదృష్టవంతులకు తప్ప మరెవరికీ దక్కదు ఒకవేళ నీకు శైతాను నుండి ఏదైనా దుష్ప్రేరణ కలిగితే అప్పుడు అల్లా శరణు కోరుకో ఆయన అన్నీ వినేవాడు అన్నీ ఎరిగినవాడును ومن آياته الليل والنهار والشمس والقمر لا تسجدوا للشمس ولا للقمر واسجدوا لله الذي خلقهن إن كنتم إياه تعبدون فإن استكبروا فالذين عند ربك يسبحون له بالليل والنهار وهم لا يسأمون ఈ రేయింబవళ్ళు ఈ సూర్య చంద్రుడు అల్లా సూచనలలోనివే సూర్య చంద్రులకు సాష్టాంగ పడకండి వాటిని సృజించిన దేవునికి సాష్టాంగపడండి నిజంగానే మీరు ఆయనను ఆరాధించేవారైతే కాని ఒకవేళ వారు అహంభావానికి గురి అయి తమ మాటే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 తీవ్రమైన ఆందోళన కలిగించే సందేహానికి గురి అయ్యారు من عمل صالحا فلنفسه ومن أساء فعليها وما ربك بظلام للعبيد మంచి పని చేసేవాడు తనకు తానే మేలు చేసుకుంటాడు చెడ్డ పని చేసేవాడు దాని దుష్ఫలితాన్ని తానే అనుభవిస్తాడు నీ ప్రభువు తన దాసులకు అన్యాయం చేసేవాడు కాదు إليه يرد علم الساعة وما تخرج من ثمرات من أكمامها وما تحمل من أنثى ولا تضع إلا بعلمه ويوم يناديهم أين شركائي قالوا آذناك ما منا من شهيد وضل عنهم ما كانوا يدعون من قبل وظنوا ما لهم من محيص అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఆ ఘడియకు సంబంధించిన జ్ఞానం అల్లా వద్దనే ఉన్నది తమ తొడివల నుండి బయటికి వచ్చే ఫలాలనన్నింటినీ ఆయనే ఎరువును ఆయనకు తెలియకుండా ఏ స్త్రీ అయినా గర్భం దాల్చదు ఏ స్త్రీ అయినా ప్రసవించదు ఆయన వారిని కేకవేసి ఎక్కడ ఉన్నారు ఆనా భాగస్వాములు అని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 వైపునకు మరలింపబడితే అక్కడ కూడా నేను సుఖాలనే అనుభవిస్తాను నిశ్చయంగా సత్య తిరస్కారులకు వారు ఏమేమి చేసి వచ్చారో మేము తప్పకుండా తెలియజేస్తాము వారికి మేము జుగుప్సాకరమైన శిక్షను రుచి చూపిస్తాము وإذا أنعمنا على الإنسان أعرض ونأى بجانبه وإذا مسه الشر فذو دعاء عريض మానవుడికి మేము కానుకలను ప్రసాదించినప్పుడు ముఖం త్రిప్పుకుంటాడు విర్రవీగుతాడు కాని అతనికి ఏదైనా ఆపద కలిగినప్పుడు సుదీర్ఘమైన ప్రార్థనలు చేస్తాడు قل أرأيتم إن كان من عند الله ثم كفرتم به من أضل ممن هو في شقاق بعيد ప్రవక్త వారితో ఇలా అను ఎప్పుడైనా మీరు ఇలా కూడా ఆలోచించారా ఒకవేళ నిజంగానే ఈ హురాను అల్లా తరఫు నుండి వచ్చి దానిని గనక మీరు తిరస్కరిస్తూ ఉన్నట్లయితే దానిని వ్యతిరేకించటంలో చాలా దూరం వెళ్లిపోయిన వ్యక్తిని మించిన మార్గభ్రష్టుడెవడు سنريهم آياتنا في الآفاق وفي أنفسهم حتى يتبين لهم أنه الحق أولم يكف بربك أنه على كل شيء شهيد ألا إنهم في مرية من لقاء ربهم ألا إنه بكل شيء محيط మేము త్వరలోనే వారికి మా సూచనలను వారి చుట్టూ ఉన్న ప్రపంచంలోనూ చూపిస్తాము వారిలోనూ చూపిస్తాము చివరకు ఈ హురాను నిస్సందేహంగా సత్యమైనదని వారికి విషదమైపోతుంది నీ ప్రభువు ప్రతిదానికి సాక్షి అనే విషయం సరిపోదా తెలుసుకో వారు తమ ప్రభువును కలుసుకునే విషయం పట్ల సందేహం కలిగి ఉన్నారు విను ఆయన ప్రతి వస్తువును పరివేష్టించి ఉన్నాడు